జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే మంత్రాలు ఆ శ్లోకాలు ఇంత అర్థవంతంగా పెట్టారు చూడండి కాబట్టి నిత్యకర్మ సెట్ ఆఫ్ నిత్యకర్మ ఎన్ని నిహిత కర్మల్లోకి వస్తాయి ఇంకోటి నైమిత్తికం కర్మ అంటే నిమిత్తంగా చేసేది అంటే అప్పుడప్పుడు చేసేది ఏమిటి పితృతర్పణాలు పితృదేవతకి చేసేటువంటి కార్యక్రమాలు లేదా పౌర్ణమాస్యం పూర్ణిమ నాడు చేయవలసినటువంటి విధులు అందుకని శ్రీపీఠంలో పౌర్ణమికి మాసశివరాత్రికి చేస్తాం ఎందుకంటే ప్రకృతిలో రెండు ప్రధానమైనటువంటి జంక్షన్స్ అండి టైం జంక్షన్స్ టైమ్స్ ఏంటంటే అమావాస్య ఒకటి పూర్ణిమ ఒకటి ఇవి రెండు తిథులు వచ్చేటప్పుడు ప్రకృతిలోనే కొంత చేంజెస్ వస్తూ ఉంటాయి మీకు ఎక్కువ డెలివరీ ఇస్తుంది పౌర్ణమి ముందు పౌర్ణమి అప్పుడు జరిగిపోతుంది ఎందుకని పూర్ణిమ చంద్రుడికి లోపల కూడా ఎక్కువ ఆ baby it it attracts lot of water fluids ఎక్కువ చేరిపోతుంది తల్లి గర్భంలో అందుకని డెలివరీస్ ఎక్కువ కూడా పూర్ణిమకు ముందు ఉంటాయంటారు పూర్ణిమ టైంలో కానీ పూర్ణిమకు ముందు కానీ లోపల ఫ్లూయిడ్స్ ఎక్కువ అయిపోతాయి సో డెలివరీ కూడా ఇదవుతుంటుంది కృష్ణపక్షంలో డెలివరీస్ అవుతాయి కానీ చాలా తక్కువ సో దానికి కూడా చాలా రియాక్షన్స్ ఉంటాయి కానీ పూర్ణిమ నాడు శుక్లపక్షంలో ఎక్కువ డెలివరీస్ అవుతుంటాయి మా జాతకం చూసేటప్పుడు కూడా ఎక్కువ జన్మలన్నీ శుక్లపక్షంలో పడుతుంటాయి పూర్ణిమకు ముందు సప్తమి ఈ దశమి ఇవన్నీ ఎక్కువ పడుతుంటాయి దట్ ఈస్ ది కాజ్ ఈ పూర్ణిమ నాడు మీరు సముద్రం చూస్తే పోటు పోటెత్తుతుంది అమావాస్య నాడు సముద్రం చూస్తే పోటెత్తుతుంటుంది సో అమావాస్య పూర్ణిమ రెండు తిథులు కూడా ఒక రకమైనటువంటి జంక్షన్ తిథులు అంటే చంద్రుడు మన భూమికి కనపడకుండా పోయే తిథులు ఇవన్నీ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత చంద్రుడు మన భూమికి కనబడే తిథులు కనబడడానికి పూర్ణంగా వ్యక్తమయ్యడానికి అయ్యేటువంటి ప్రాసెస్ ఇది పూర్తిగా కనబడకుండా పోవడానికి ప్రాసెస్ కృష్ణపక్షం ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళితే అమావాస్య దగ్గరికి పూర్తి కనబడకుండా పోతాడు దాన్ని న్యూ మూన్ అన్నారు అదేంటో న్యూ మూన్ అంటే న్యూ మూన్ న్యూ మూన్ కాదు అంటే కొత్త చంద్రుడు తయారవబోతాడు అనమాట అమావాస్యకు అందుకని వాడి తాపత్రయం ఇది అసలు యాక్చువల్ గా moon there is no moon there ఇసుక మనకు కనపడదు ఇక్కడి నుంచి చంద్రుడు పూర్తిగా కనపడడానికి జరిగే ప్రాసెస్ ఇది కాబట్టి మనకు శాస్త్రంలో ఏంటంటే ఈ అమావాస్య తిథి పూర్ణిమ తిథి చాలా ప్రత్యేకమైన తిథులు ఆ అమావాస్య తిథికి పూర్ణిమ తిథులకి చాలా కార్యక్రమాలు చెప్పారు అవి చేయడం నైమిత్తిక కర్మలు అలాగనే తీర్థాటనం చేయడం క్షేత్రాలకు వెళ్ళడం ఉపవాసం చేయడం వ్రతాలు చేయడం కార్తీక మాసం వచ్చిందనుకోండి మొత్తం నెల పొడుగుతా ఒక్క పొద్దు ఉంటారు ఒక్క పొద్దు అంటే తెలుసా ఏకభుక్తం దాన్ని గ్రామీణంలో ఒక్క పొద్దు అదే సంస్కృతమే గ్రామీణ భాషలో ఒక్క పొద్దు అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినరు చుక్క చూసి తింటారు ఇది ఈలోపు చుక్క కనిపిస్తుంది ఉండాలి అది ఎందుకు అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఉంది దాని వెనకాల చాలా హిస్టరీ ఉంది ట్రెడిషన్ ఉంది కాబట్టి ఇక్కడ నైమిత్యం కర్మ నిత్య కర్మ ఇవి రెండు విహిత కర్మల్లోకి వస్తాయి ఇకపోతే ప్రతిషిద్ధ కర్మ శాస్త్రం అంటుంది నిషేధిస్తుంది నువ్వు ఈ కర్మలు చేయకూడదు నీకు అర్థమవుతుంది ఆస్పెక్ట్స్ ఏంటనేది ఆస్పెక్ట్స్ అర్థమైతే ఆ క్లాసికల్ ట్రెడిషనల్ టచెస్ అంతా కూడా ఎంత బ్యూటీగా చెప్పారు మనం అట్లీస్ట్ మనం ఆచరించలేకపోయినా మనం మనం గుర్తించడం మొదలు పెట్టాలి ఏదో రోజు మనలో కూడా పరివర్తన వస్తుంది మన పిల్లల్ని కనీసం మనం మనం ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాం మన పిల్లల్లో మెల్లగా ఇంజెక్ట్ చేయాలి అవన్నీ చెప్పాలి నేర్పించాలి వాళ్ళని మెల్లగా దారిలో పెట్టగలిగితే మళ్ళీ మనం రిలైవ్ చేసుకోగలం మన దాన్ని మనకే తెలియట్లేదు మనం ఏం చేస్తాం వాళ్ళని కాబట్టి ఇక్కడ నైమిత్తికం కర్మలు నిత్య కర్మ ప్రతిషిద్ధ కర్మ ఈ ప్రతిషిద్ధ కర్మ ఏంటనంటే మనం చెయ్యకూడని కర్మలు కళంజన్న భక్షయే మాంసం తినద్దు ఎవరికి ఇక్కడ ప్రశ్న ఓ రాజుకి ఆప్షన్ ఇచ్చింది రాజు తినచ్చు లేకపోతే ఒక ఒక శూద్రుడు అంటే కష్టపడి ఇచ్చేసి ఇచ్చేసేవాడు తినచ్చు సైనికుడు తినచ్చు ఎందుకని వీళ్ళందరిది తమో ప్రవృత్తి రజో ప్రవృత్తి కానీ ఒక సాధకుడై ఉండి ఆధ్యాత్మిక చింతనలోకి అడుగు పెట్టిన తర్వాత వాడికి ఆ తమో రజో గుణాల యొక్క ఆహారం అక్కర్లేదు దానికి కావాలి ఈ సైనికుడికి మీరు పప్పు కొద్దిగా అన్నం పెట్టి బార్డర్లో ఉండేవాడికి కొద్దిగా పప్పు అన్నం కొద్దిగా నెయ్యి వేసి పెట్టారనుకోండి వాడలన్నీ నాలా పప్పులో కూర్చుంది ఆడి పరుగులు తీయాలి అలాంటి తిండి పెట్టాలి ఇప్పుడు అలాంటి తిండి వాడికి పెట్టాలి వాడికి పాపం వెళ్ళట్లేదు అక్కడ ఇవన్నీ మనకు వచ్చేస్తున్నాయి ఈ మనం తిని ఇంటర్నల్ గా మనం కొట్ట నరుకుని మన ఇంట్లో చేసుకుంటూ తిరుగుతున్నాం కాబట్టి ఇంట్లోనే మనం ఈ రజో ప్రవృత్తి తమో ప్రవృత్తి ఇవన్నీ కలిగించే ఆహారాలు తినడం వల్ల ఏమవుతుంది లోపల సాధన ఏమండి ఏం అన్నిట్లో బ్రహ్మ లేదా అంతటా బ్రహ్మ ఉన్నాడనేది మాట కాదు అనుభవం ఆ అనుభవ సిద్ధి కలిగినప్పుడు ఈ పదాలు ఉండవు ఇవన్నీ ఉండవు ఎన్ని కబుర్లు వద్దు మనకు ఎన్ని మాటలు వద్దు మనకు నేను అందుకనే అసలు భగవంతుడి గురించి బ్రహ్మ గురించి నేను ముట్టుకోను ఆ స్థాయికి మిమ్మల్ని పెంచి పెంచి పెంచి ఆ మాట ద్వారా అక్కడికి వెళ్ళేటప్పటికి ముట్టుకోక్కర్లేదు అలా మీరు చూసేటప్పటికి అదే కనపడాలంతే ఆ వేద్యం అవ్వాలి ఈ ఉపదేశారం అయ్యేటప్పటికి నా భావన అది కాబట్టి ఆస్పెక్ట్స్ చూడండి ప్రతిషిద్ధ కర్మ నా యొక్క జీవన విధానానికి నా సాధనకు నా యొక్క ఆంతరంగికమైనటువంటి ఆ విచారణ ధారకు సహకరించే ఆహారాన్ని తీసుకోవాలి ఏమిటి ఆకు కూరగాయలు ఆకులు జస్ట్ కావలసిన కొద్దిపాటి అన్నం అది కూడా ఎక్కువ నాటి ఉష్ణం ఎక్కువ తిట్టం కాదు ఎక్కువ కారాలు ఉప్పులు పులుపులు ఈ భోజనం చేసేటప్పుడు కూడా తిని చుంబురు చుంబురు నీళ్లు తాగేటువంటి భోజనాలు తినకూడదండి లిమిట్గా ఉండాలి కారం కూడా ఉప్పు కానీ పులుపు కానీ లిస్ట్ ఉండాలి హాయిగా ఉండాలి ఎంజాయ్ చేయగలగాలి ఆ టేస్ట్స్ అన్ని కూడా టేస్ట్ బడ్స్ అన్ని టచ్ అవుతుండాలి ఇప్పుడు మనం హార్మోని ఉందనుకోండి లేకపోతే పియానో ఉందనుకోండి దాన్ని ఇలా నొక్కుతుంటే మ్యూజిక్ వస్తుంది ఇప్పుడు పొలం పొలం అని కొడతాం అనుకోండి ఏమవుతుంది అని అరుస్తుంటాయి అలాగే లోపల టేస్ట్ బడ్స్ ఉంటాయి కదండి ఆ టేస్ట్ బడ్స్ కూడా అలా టచ్ చేసేలాంటి టేస్ట్ వస్తే అది ఇది వెళ్ళి దాన్ని ఏకంగా రేయిస్తుంటే టేస్ట్ అనుకోండి సాకర ఉంటూ ఉంటాయి లోపల సో నేను ఇలానే చూస్తే ఇంతకంటే నాకేం పని ఉందండి ఇలా ప్రతి కోణమో ఆలోచిస్తుంటాను అందుకని చెప్పడం నాకు ఈజీగా ఉంటుంది ఆ ఫెసిలిటీ వస్తుంది నాకు కొంత ఆలోచించండి ఈ ప్రతిషిద్ధ కర్మలు వెళ్ళి కూడా కళంజన్న సురాన పేయ వెళ్ళి ప్రతిషిద్ధ కర్మలు అవన్నీ విహిత కర్మలు ఇక మూడో కర్మ ఏం తెలిసింది కామ్య కర్మ కామ్య కర్మ అంటే మనిషి ఉన్న తర్వాత సాధకుడిగా కానప్పుడు కొన్ని కామ్యాలు ఉంటాయి నాకు డబ్బు కావాలి నాకు భార్య కావాలి నాకు పిల్లలు కావాలి నాకు ఒక ఇల్లు కావాలి లేకపోతే నాకు అభివృద్ధి అవ్వాలి ఇవన్నీ కోరికలు ఈ కోరికల్ని నెరవేర్చుకునేందుకు వేదంలో కొన్ని కర్మలు చెప్పబడ్డాయి పిల్లలు కావాలా పుత్రకామహ పుత్రకామ పుత్రకామేష్టినోయజేత ఐశ్వర్య కామహ విభూతి కామహ లేకపోతే నీకు ధనం కావాలా ఇదిగో ఇది చెయ్యి లేదా నీకు అది కావాలా ఈ కర్మ చేయి ఏంటి కర్మ చేస్తే వచ్చేస్తుందా కర్మ చేయడం వల్ల రాదు మన ప్రయత్నానికి ఈ కర్మ కూడా తోడవుతుంది నేను పుత్రకామేష్టి చేస్తానేంటంటే ఈ పుత్రకామేష్టి నువ్వు వంద చేసిన ప్రయోజనం లేదు నీ ప్రయత్నం ఉండాలి పుత్రకామేష్టి చేయాలి నా ప్రయత్నంతో కూడా జరగనిది ఏదైతే ఉందో అది ఈ కర్మ వల్ల పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఇక్కడ కామ్య కర్మలవి ఆ ఈశాన్యంలో మీకు ఏమన్నారండి మా పంతులు గారు వచ్చి అయిపోయింది అయితే నీకు నాకు పెరిగిపోద్ది డబ్బు ఈశాన్యం మీకు తెగితే డబ్బు పెరగదు కళ్ళు కనపడుకుని చీకట్లో పడితే గుర్తులో నడ్డి ఎదుగుతుంది అదే ఈశాన్యం పోయి నడ్డి ఎడగదీస్తుంది కాబట్టి ఇవన్నీ ఇంప్రాక్టికల్ థింకింగ్ అంటే నా ప్రయత్నానికి ఏవైతే అడ్లున్నాయో తెలియకుండా ఏ ప్రతిబంధకాలు అయితే ఉన్నాయో ఆ ప్రతిబంధకాలు తొలగించడం కోసం భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నా అంతేగాని భగవంతుణ్ణి ఆశ్రయించేసి నా ప్రయత్నాన్ని మానేమని కాదు నువ్వు భగవంతుని ఆశ్రయించే నీ ప్రయత్నం మానే పిల్లాడికి ఏం నేర్పుతాం మనం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ముక్కో టెన్త్ క్లాస్ పాస్ అయితే వస్తాను గుర్తిస్తాను ముక్కో మీరు అబ్బా మా అమ్మ నాన్న అన్నారు అలా అలానే అవుతున్నాము అన్ని కూడా అలానే జరుగుతున్నట్టున్నాయి నేను నేను పుడితే ఇచ్చేశారు లేకపోతే ఇదైతే వాళ్ళు తెల్లవంటూ ఉంటారు ఓహో నేను కూడా ఇంకేం చదవక్కర్లేదు వెంకటరమణ గోవిందా వస్తాను నీకు ఇచ్చేస్తాను పాస్ అవుతాను ఇది చదవడం మానేశాడు అనుకోండి పాస్ అవుతాడు ఇది ప్రాక్టికలీ యాక్సెప్టబుల్ నా మన ప్రయత్నం ఉండాలి ప్రయత్నానికి పరమేశ్వర అనుగ్రహం తోడవ్వాలి ఎందుకు అనుగ్రహం ఏ ప్రతిబంధకాలు లేకుండా ముందుకు సాగడానికి అర్థమైందండి కాబట్టి అలాగనే ఇది కూడా ఉండాలి కావాలి ఇది నాకు అర్థమయ్యేది కాదు కారులో బ్రేకులు ఉంటాయి కింద కాళ్ళ దగ్గర కానీ హ్యాండ్ బ్రేక్ అని చేతుల దగ్గర కూడా ఒకటి పెడతారు కాళ్ళ దగ్గర బ్రేక్ ఉంది కదా ఇంకా మళ్ళీ హ్యాండ్ బ్రేక్ ఎందుకు ఇది ఏం వెయ్యం కదా ఎందుకంటే ఇది కాళ్ళ దగ్గరే బ్రేక్ వేయాలి చూడండి కాళ్ళ దగ్గర వేసే బ్రేకు బండిని తాత్కాలికంగా ఆపించడానికి కానీ హ్యాండ్ బ్రేక్ దేని తెలుసండి పర్మనెంట్ గా ఆపించడానికి అది ఎత్తికే బండి ఇంకా కదలదు కానీ హ్యాండ్ బ్రేక్ వేసి బండిని తోలుతున్నాం అనుకుని ఏమవుతుంది బండి వెళ్తుంది కానీ చాలా మొరాయించేస్తుంది అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ ఈ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే ప్రయత్నం పర్ఫెక్ట్ గా మనకు ఉండాలి పురుష ప్రయత్నం ఉండాలి దైవం చేవా ప్రపంచమం దైవాన్ని ఎందుకు ఆశ్రయించాలంటే పరమాత్మ నేను చేయవలసినది నా పరిధిలో ఉండేవన్నీ కూడా నేను ఎక్కడ లోటు రానివ్వకుండా చక్కగా ప్లాన్ చేసి చేశాను ఇక అన్సీన్ ఫోర్సెస్ కొన్ని ఉంటాయి నాకు తెలియకుండా ఈ ప్రయత్నాన్ని ఫలం ఇవ్వకుండా అడ్డుకునేటువంటి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రయత్నాన్ని నువ్వే తొలగించినైనా ఆ ప్రతిబంధకాన్ని నువ్వే తొలగించాలి నా చేతుల్లో లేవది అందుకని ఒక డాక్టర్ గారు కూడా ఆపరేషన్ చేసేస్తాడు పేషెంట్ కి ఆయనకి అన్ని స్కిల్స్ అన్నిటినీ చూసి చేస్తాడు ఏదైనా చక్కగా అయిపోయిన తర్వాత ఆయన ఏంటి కాన్ఫిడెంట్ బయటకు వచ్చి నా ప్రయత్నం ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయిందండి so I know is there what is there he will take care that is our approach అంతేగాని డాక్టర్ గారు గొప్ప భక్తుడైన ఇప్పుడు పేషెంట్ ఇక్కడ పెట్టి కోసేసి దేవుడు నివేదించడం బయటకు మీద నమ్మకం ఉంది పరిస్థితి ఏంటి అర్థం చేసుకోలేదు దేవుడు అదిగో చూసుకో ఇంకా నా వరకు నేను చేసేది ప్రయత్నం పరిపూర్ణంగా ఉండాలి దైవం మీద మన దృష్టి ఉండాలి ఎందుకని నేను నా పరిధిలో అన్నిటిని ఆలోచించి చేయగలుగుతున్నాను ఒక డాక్టర్ గారు చెప్పారండి గొప్ప సర్జన్ అయినా నాకు ఆపరేట్ చేశారైనా పైలనేడల్ సైన్స్ వస్తే ఆయన విష్ణుమూర్తి గారిని ఆపరేట్ చేశారు ఆయనకి బాగా అభిమానం నా టాక్స్ అనే ఉన్న చాలా అనాలిటికల్ గా ఉంటా వింటుంటారు ఆయన ఆయన బెనారస్ ఆయన యూనివర్సిటీలో చేశారు ఆయన అన్నారు స్వామి మీరు మాట్లాడుతుంటే మాకు అదే అనిపిస్తుంటుంది ఇవన్నీ చదువుకుంటాం అన్ని అవుతుంటుంది కానీ ఆ కోసిన తర్వాత మాకు కూడా మనస్సు ఉంటుంది కదండి ఆ టైంలో మా కొడుకు ఏం చేస్తున్నాను గుర్తుకొచ్చిన లేకపోతే మా ఆవిడ గురించి గుర్తుకొచ్చిన మనస్సు కదా ఇది మైండ్ ఇన్సైడ్ ఈ ఫిక్స్ చేసుకుని డ్రెస్ వేసుకుని కాన్ఫిడెంట్ గా లోపల ప్రిపేర్ అయ్యి వెళ్తాం ఈ డాక్టర్స్ కూడా ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు కూర్చుంటారని కూర్చుని వాళ్ళు కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు కూడా దే షుడ్ మెడిటేట్ ఓ ఆపరేషన్ లా చేయబోతున్నాం ఇలాగని వాళ్ళ మైండ్ ని రిజాల్వ్ చేసుకుని ఎక్కువ ఈ థాట్ పొల్యూషన్ లేకుండా ఉండేలాగా వాళ్ళ మైండ్ బాగా సబ్సి సబ్సైడ్ చేసుకుని అప్పుడు డ్రెస్ వేసుకుని వాళ్ళు ప్రిపేర్ అయ్యి కొద్దిగా మొహం కడుక్కుంటారు చేతులు కడు ఎందుకంటే ఇవన్నీ కూడా ఇస్ దే ఆర్ ప్రిపేరింగ్ వాళ్ళ మైండ్ ని బాగా అలా సబ్సైడ్ చేసుకుని చేసిన తర్వాత అక్కడికి వెళతాం మేము మొదలు పెడతాం కానీ మధ్యలో ఈ మనస్సు వికలం చెందకూడదని ఏం లేదు అక్కడే దైవం కావాలి స్వామీజీ అప్పుడు దైవం నిలబడి మా చేత ఎక్కడ ఏ పొరపాట్లు జరగకుండా చెయ్యాలి ఆయన అది ఆయన చేస్తాడండి మా దేవుడికి కట్టి పెట్టుకుని వెళుతూ ఉంటాం మీ మైండ్ ఏమైనా టిల్ట్ అయితే మా మైండ్ ఎక్కడైనా డైవర్ట్ అయితే పరిస్థితి లైఫ్ పోతుంది కాబట్టి దైవం కావాలి స్వామీజీ నిజంగా మీరు అన్నది నూటి నూరు రూపాయలు నిమిత్త మాత్రంగా ఉంటున్నాం వాడి అనుగ్రహంతో జరుగుతుంది అది కర్మయోగం అంటే కర్మ అంటే నేనే చేస్తున్నాను నేను సక్సెస్ఫుల్ని దట్ ఈస్ కర్మ నువ్వు సక్సెస్ఫుల్ అయితే నీ చేతిలో ఎవడైనా పోతే దానికి కూడా నువ్వే బాధ్యుడు అవ్వాలి <laughs> అంటే అప్పుడు నీ సక్సెస్ ఏమైంది కరెక్ట్ కాదు మనిషికి ఎప్పుడూ సక్సెస్ అవుతాడనుకోకండి ఎప్పుడూ ఫెయిల్యూర్ అవుతాడనుకోకండి ఫెయిల్యూర్స్ ఉంటాయి సక్సెస్ ఉంటాయి అది ఎందుకు పెట్టాయంటే భగవంతుడు అబ్బాయి నీ చేతిలో ఏం లేదు నీ చేతిలోనే ఉంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ అయిపోతూ ఉండాలి కాబట్టి success and failures are not in your hands you are not కర్త ఐ ది కర్త అసలైన కర్త నేను అని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రెండు బృందాలు పెట్టాడు భగవంతుడు మనం గుర్తించాలి సక్సెస్ అయినప్పుడేమో నాదని ఫెయిల్యూర్ ఏంటో ఆడి తలకాయలు ఆడు అలా రాసిపోతుందో నేను అనేది ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి కర్మలు అంటే మనిషికి ఆలోచనలు ఉంటాయి కోరికలు ఉంటాయి ఇవన్నిటినీ కూడా ఆ కామ్యకర్మల్ని శాస్త్రం చెప్పినట్టుగా తను ప్రయత్నం చేసి పరమాత్మ అనుగ్రహం కోసం ఆ కర్మలు చేస్తాడు అలాగని ప్రాయశ్చిత్త కర్మలని ఒకటి ప్రాయశ్చిత్త కర్మలనంటే ఇది ఒక ఫన్నీ ఆస్పెక్ట్ అంటే మంచి ఆస్పెక్ట్ ఇది ప్రాయశ్చిత్తం ఏదో ఒక మనిషికి జీవితంలో ఏదో ఒక అద్దు మనిషిని ఎదగనివ్వకుండా ఉంది అంటే బలీయమైన ప్రారంభం ఏదో ఉంది వాడు జన్మాంతర కర్మలు అలాగ వాడిని ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నాయి అది ఒక horoscope astrology alone can deal that ఇంకే శాస్త్రం డీల్ చేయలేదు ఒక్క ఆస్ట్రాలజీ మాత్రమే డీల్ చేస్తుంది ఎలాగనంటే స్థలానికి దోషం వస్తే ఆగమం వాస్తు మనిషిలో దోషం ఉంటే శాస్త్రం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం ఏం చేస్తుంది స్థలంలో ఉండే డిఫెక్ట్ ని తొలగిస్తుంది జ్యోతిష శాస్త్రం ఏం చేస్తుంది మనిషిలో ఉండే హర్డిల్స్ ని డిఫెక్ట్స్ ని తొలగిస్తుంది ఈ జ్యోతిష్యాలు మేము నమ్మమండి రమ్మనమనండి నేను ఇలానే మాట్లాడాను కానీ జ్యోతిష్యం మీద విపరీతమైన ప్రయత్నం చేశాను ఎందుకనంటే నేను ముందు తిట్టే నా జ్యోతిష్యం తలకాయ పాడు ఏ రా భూ గు షా ఓ రాస్తారండి ఓ తొమ్మిది అక్షరాలు రాస్తారు ఓ పన్నెండు గడియలు ఉంటాయి ఓ ఆరు గడియలు ఉంటాయి పన్నెండు రాసులు అంటారు దీంట్లో ఒక్కొక్క అక్షరం రాస్తారు ఒక ఐదు పైసలు పేపర్ మీద మొత్తం మనిషి జీవితం ఆధారపడిపోతుందండి ఓ పేపర్ మీద ఇలా గళ్ళు గీసి ఇలా వేసి ఇలా అక్షరాలు పెట్టేసి జీవితం ఆధారపడిపోతుందండి ఒక ఐదు పైసలు పేపర్ మీద ఇంత జీవితం ఆధారపడిపోతుందా అని వాదించేవాడిని నేను కానీ ఒక ఆయన సైంటిస్ట్ ఆయన సైంట్ అయ్యాడు ఆయన ఆయన ఏమన్నారంటే ఋషికేశులో ఈ పిచ్చివాగుళ్ళొద్దు నీకేమైనా తెలిసి మాట్లాడుతున్నావా దాని గురించి అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నావా నీ తెలుసుకోలేదు తెలుసుకో తర్వాత మాట్లాడు అది విజ్ఞత తెలుసుకోకుండా మనం వచ్చింది మాట్లాడితే అందుకనే మనమంతా కూడా ఈ చెప్పుడు మాటలకి లేకపోతే చెప్పుడు విషయాలకి వీటికి అంకితమైపోయి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం అన్నిటినీ ఆ ప్రభావాలు ఎక్కువ ఉంటాయి నేను విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత అసలు ఆ జ్యోతిష్యంలో ప్రవేశించిన తర్వాత అసలు చూస్తుండే కొద్దీ బా అమోఘం అమేజింగ్ బట్ అదే జ్యోతిష్ శాస్త్రం అంటుంది అబ్బాయి దీన్ని నన్ను చూసి నీ ప్రయత్నాలు మానేకు నీ ప్రయత్నం చేస్తూ పో ఎదుగు నేను చెప్తాను చాలా విషయాలు అవి తీర్చుకుంటూ పో అర్థమైందండి ఇప్పుడు డాక్టర్ గారు ఏంటంటే డాక్టర్ గారు నేను నడవలేకపోతున్నానండి కాళ్ళు పక్షవాతం వచ్చింది అప్పుడు డాక్టర్ గారు అన్నారు ఇది పార్షియల్ పెరాలసిస్ ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు ఫిజియోథెరపీ ఇస్తాం బాగుంటుందని కానీ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే ఈ కాళ్ళ నీట్ గా పట్టుకుని ఇలా యాప్ ఇలా చేసి కొంత మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ ఫిజియోథెరపీ ఇస్తూ చేస్తారు కానీ అక్కడ మనిషిని నడిపించే ప్రయత్నం చేస్తారు వాడు నడిచే ప్రయత్నం చేయాలి వాడు బెడ్ మీదే పడుకుని నా కాళ్ళు బాగైపోవాలంటే కుదరదు వాడికి నడక అనేటువంటిది వాడు చేయాలి మిగతా ప్రయత్నాలని వీళ్ళు చేస్తుంటారు అదే కాకినాడ హాస్పిటల్లో పెద్ద లీడింగ్ లాయర్ ఆయన్ని వెంటిలేటర్స్ లో పెట్టారు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఆయనకు బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది నాలుగు రోజులు కోమాలో ఉన్నారు హాస్పిటల్లో పెట్టారు అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు నేను వెళ్లారు నన్ను తీసుకెళ్లారు ఆయనకి బాగా అభిమానం ఆయన ఆశ్రమానికి వచ్చేవారు ఆయనకు బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది multi organ failure highly diabetic ఆయన పెట్టేశారు బెడ్ మీద నేను వెళ్ళాను ఆయన పరిస్థితి చూస్తే చాలా తేడాగానే ఉంది అసలు ఏం వెంటిలేటర్స్ అంటే ఏంటి అది తీసేస్తే బయటికి వెళ్ళిపోవడం మనిషి అది ఉంచారు అలాగే అలా పెట్టారు అందరికి కబురు పెట్టేయమన్నారు నిజం జరిగింది ఇది అబద్ధం చెప్పట్లేదు అక్కడ పెడితే నేను వెళ్ళాను డాక్టర్ ఐవిరావు గారు ఇలా చాలా మంది ఉన్నారు నలుగురు ఐదుగురు వచ్చారు ఫస్ట్ నేను అన్నాను డాక్టర్ గారు ఏమేం పోరండి అన్నాను ఏదో మీ భ్రమం ఏది అన్నారు వాళ్ళు ఎందుకంటే ఆయన హార్స్కోప్ చూశాను ఇది ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది వాళ్ళు నమ్మలేదు ఆ అబ్బాయికి పిలిచి అబ్బాయి ఇదిగో ఈ ప్రాయశ్చిత్త కర్మలు కొన్ని చేయించు బలీయంగా చేయించాలి నువ్వు వారం రోజులు పడుతుంది డాక్టర్ అన్నారు ఎందుకండి బాబు వెంటిలేటర్స్ ఉంటున్నారు ఆయన వారం రోజులు రోజుకి చాలా ఎక్స్పెన్సివ్ అది మినిమం పదిహేను వేలు ఇరవై వేలు అవుతుంది ఎందుకు తీసేయండి ఇంకా వీ లాస్ట్ హోప్స్ ఈయన అబ్బాయికి ఏడు రోజులు చేయి ఏడు రోజులు పడుతుంది ఇరవై వేలు పదిహేను వేలు అయితే అవ్వని ఇబ్బంది ఏం లేదు చేయడం నన్ను ప్రాయశ్చిత్త కర్మ వెళ్ళాడు నిష్ఠగా చేశాడు నేను చెప్పాను నీకు అనుమానంతో చేశావా జరగదు నమ్మకం ఉండాలి అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను ఆ మనిషి నమ్మి నమ్మినట్టు ఒకటి వదిలేసి పట్టుకున్నట్టు అలా ఉండకూడదు పట్టుకుంటే దాని అంతా చూసేయాలంటే వదిలేస్తే వదిలేయాలి ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు నాదది సిద్ధాంతం అలానే పట్టుకోవాలంతే పట్టుకుంటే ఇంకా విడవకూడదు దాని దానికి కెళ్ళి వెళ్ళిపోవాలంతే వదిలేస్తే ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు నేను చెప్పాను ఆ నమ్మకంతో చేయను సరిగ్గా చేస్తూ ఉంటే మొదటి రోజు అయింది చేసుకుని అక్కడికి వెళ్ళేవాడు వాళ్ళ నాన్నగారిని చూసేవాడు వాళ్ళ ఆవిడ అలా పసుపు పచ్చగా అమ్మవారిలా ఉంటుంది ఆవిడ పెద్ద బొట్టు ఆవిడ నిజంగా అంత ఆకర్షణగా ఉంటుందన్నమాట ఆవిడ ఆ వయసులో ఆ బుట్టేది ముసలి ముట్టేడు ఆవిడ అంత పెద్ద ఆవిడ సరిగ్గా ఏడో రోజు ఇంకా ఆ రోజు పూర్ణాహుతి అయిపోయింది మీరెవ్వరు నమ్మకం మీకు కుదరదు కొండల నుంచి వచ్చేసాడు ఆయన ఆపరేషన్కి ఏం అక్కర్లేదు అంతా కూడా అన్ని మల్టీ ఆర్గాన్ ఫెయిలియర్స్ అంతా కూడా సొంతంగా సిస్టమ్స్ అంతా సెట్ అయింది నార్మల్ అయ్యారు ఓన్లీ కొద్దిగా మాట తక్కువ పడిందంటే పెరాలిసిస్ అటాక్ అయిందంటే ఇంకే లేదు నార్మల్ గా వచ్చారు ముందు సబ్ కాన్షియస్ కు వచ్చారు ఆ తర్వాత సెమీ కాన్షియస్ తర్వాత కాన్షియస్ గా వచ్చారు ఏం నేను ఇక్కడ నేను ఏంటి నాకు ఏమైందని అడిగారని ఏం కాలేదు కొద్దిగా ఏదో తేడా అయింది హాస్పిటల్లో పెట్టామన్నారు then again twenty days physiotherapy ఇచ్చారు వాళ్ళ ఆవిడ ఫిజియోథెరపిస్ట్ <laughs> ఆవిడే ఇచ్చింది ఆయన హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఆయన నడిపించుకుంటూ ముందు అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చారు కరెక్ట్ టైం ఆయన హాస్పిటల్ నుంచి అడుగు పెట్టేటప్పుడు అమ్మవారి దగ్గర నడుచుకుంటూ వచ్చారు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నారు ఆయన తర్వాత పోయారు ఏ ఇది నా గొప్ప శాస్త్రం యొక్క గొప్ప దైవం యొక్క గొప్పది కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాయశ్చిత్త కర్మలకి వాల్యూ ఉంది ఆ ప్రాయశ్చిత్తం చేయాలి ప్రాయశ్చిత్తం అంటే ఏం తెలుసండి చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాయశ్చిత్తం అంటే మనమే మనకు సెల్ఫ్ పనిష్మెంట్ అనమాట అది మనకి ఏదో పాపం మన మీద వాలి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనకు మనమే సెల్ఫ్ పనిష్మెంట్ ఇచ్చుకోవడం దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే మెడికల్ టెర్మినాలజీలో prevention is better than cure అంటారు అదనమాట అది మనం మనం ఏం చేస్తున్నాం అంటే మనమే సెల్ఫ్ పనిష్ చేసుకుంటున్నాం ఈ ప్రాశ్చిత్త కర్మల్లో ఏం చేస్తున్నాం బ్రాహ్మడి పిలిచి దానాలు ఇవ్వాలంటే మనం డబ్బు ఇచ్చేయాలి వాడేమంటాడు ఈ వారం రోజులు నువ్వు భోజనం చేయకూడదు ఒక పూట తినాలి కడుపు మార్చుకుంటున్నాం ఈ వారం రోజులు నువ్వు ఆయుధ కింద పడుకోవాలి మంచి మీద పడుకోకూడదు నిద్ర సౌఖ్యం తక్కువ తిండి సౌఖ్యం తక్కువ అన్ని సెల్ఫ్ పనిష్మెంట్ మనమే వేసుకుంటున్నాం ఈ శనిగాడు వచ్చి మనకు వేసే కంటే బాబు నువ్వేం చేయగా నేనే చేసుకుంటాను చేసుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉంది ఇప్పుడు నాకు ఒక చిన్న జోక్ చెప్తాను చూడండి పిల్లాడి నాడు మహామేధావి బుడర టెంక వాడు తప్పు చేసేవాడు వాళ్ళ నాన్నగారు వచ్చి కొట్టేలోపే వాడే కొట్టేసుకున్నాడు తప్పు తప్పు తప్పు తప్పు వాళ్ళ నాన్నగారు కొట్టుకోకరా కొట్టుకోకరా దెబ్బలు వీడు మొదట టెంట్ల వీడు ఇప్పుడు అలాగనే మనకు కూడా శని మహారాజు ఏదైనా చేయాలనుకుని ఇబ్బంది పడుతున్నాను మీరే కుట్టించుకున్నాడు వాడు అయ్యి బాబా వద్దులే పోలే నేను రాలని ప్రాయశ్చిత్తం అది ఇప్పుడు మనకు కూడా ప్రాయశ్చిత్తం ఉంది కదండి చేసిన తప్పు ఒప్పుకుంటే ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం కంటే గొప్ప ప్రాయశ్చిత్తం ఏది లేదంటారు సామెత కదా మనం ఏదన్నా ఎవరిని ఏదో అన్నాం అనుకోండి అది చాలా మన మీద ఉక్రోషం ఉంచుకున్నాం అనుకోండి వెళ్ళి ఏమండి వాడు మనల్ని తిట్టి మనం కలిగేట లోపు మనం వెళ్ళి కూర్చుని ఏమండి ఏమనుకోకండి ఏదో జరిగిపోయింది జరిగిపోయింది ఏదో అలా తెలియక అలా వచ్చేసింది బాధపడకండి అన్నాం అనుకోండి సరేలే సరిపో లేకపోతే వాడు వర్కౌట్ చేస్తుంటాడనమాట స్పాట్ ప్లాన్ చేస్తూ ఉంటాడు మళ్ళీ వెళ్ళి మనల్ని కొద్ది చేసుకుని అనుకోండి క్వశ్చనింగ్ అనమాట అక్కడ ప్రాయశ్చిత్త కర్మ ఇది కాబట్టి ఐదు రకాల కర్మలు ఒకటి నిత్య కర్మ రెండు నైమిత్తిక కర్మ మీరు మీరేంటి ప్రతిషిద్ధ కర్మ నాలుగు కామ్య కర్మ ఐదు ప్రాయశ్చిత్త కర్మ ఐదు కర్మలు ఉన్నాయి ఇప్పుడు ఐదు కర్మల్లో మనకు ఐదు అవసరం లేదు ఒక సాధకుడిగా పరిమితి కలిగిన తర్వాత వాడేంటి నిషిద్ధ కర్మలకు వెళ్ళడు చెయ్యకూడని కర్మలు ఏవైతే ఉన్నాయో వాడి జోలికి వెళ్ళడు కామ్య కర్మలు లేవు ఎందుకని వాడికి కామ్యం మోక్షం మీద సాధన ఆ సిద్ధి కలగాలి లోపల అంతఃకరణ శుద్ధి కలగాలి కాబట్టి నిషిద్ధ కర్మలు డిలీటెడ్ కామ్య కర్మలు డిలీట్ అయిపోయాయి ఇంకేమే ఉన్నాయి నిత్య కర్మ నైమిత్తిక కర్మ ప్రాయశ్చిత్త కర్మ ఈ మూడు వాడు చేస్తాడు విడిచిపెట్టాడు ఈ మూడు చేస్తూ ఉంటాడు ఈ మూడు ఎలా చేస్తాడు అనంటే ఈశ్వర భావనతో చేస్తాడు ఎలాగా మనకు ఒక శ్లోకం ఉంది యజ్ఞకర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం Thank you.